సాధ్యమా బృహస్పతి వాచి వాచి వర్తమాన బృహస్పతి అందుకని ఆయన వాచస్పతి ఆర్ష విద్య వాచస్పతి ఆర్ష విద్య వాచస్పతి ఆర్ష విద్య కదా మనది మనదంతా ఇది ఆర్ష జ్ఞానం ఋషులు అందించినటువంటి జ్ఞానం అది ఆర్ష జ్ఞానం అంటే ఆర్ష విద్య వాచస్పతి వాచి వాచి వర్తమాన వాక్కులో ఉండేటువంటి వాడు కాబట్టి బుద్ధి సరేనా అచ్చంటే ఇక్కడ బుద్ధి కాబట్టి ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి మాట్లాడేటువంటి విషయం జ్ఞానపూరితంగా ఉండాలి వాక్కు వస్తూ ఉంది అదొక పరికరం కానీ బుద్ధి జ్ఞానం బుద్ధిలో ఉంది కనుక జ్ఞానం బుద్ధిలో ఉండాలి బుద్ధిలో జ్ఞానం ఉంది జ్ఞాపకం రాదు చూడు జ్ఞాపకం పెట్టుకోవడం కొందరు అంటుంటారు స్వామీజీ మీరు చెప్పేదంతా చక్కగా అర్థమవుతుంది కానీ జ్ఞాపకం నేనేం చెప్తానంటే అయ్యా నువ్వు జ్ఞాపకం పెట్టుకోకు నువ్వు అర్థం చేసుకో దట్స్ మై పాయింట్ నేను చెప్పిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు నీ జ్ఞాపకం ఎక్కడంటే ఎవరెవరికి అప్పులు ఇచ్చావో అవన్నీ జ్ఞాపకం పెట్టుకో ఎంతంత బ్యాంకులో ఉందో అంత జ్ఞాపకం పెట్టుకో సరేనా నీకేమేమి రావాలనో జ్ఞాపకం పెట్టుకో నువ్వు ఎవరికి ఇవ్వాలి అది మర్చిపోవాలంటే ఎంత పెట్టుకో కానీ నన్ను మాత్రం నేను అందించే శాస్త్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకో తెలుసా అర్థం చేసుకో సార్ జ్ఞాపకం పెట్టుకోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం అర్థమైతే జ్ఞాపకం కాకుండా పోయే ప్రశ్న లేదు నేను పుష్పము అట్లాగే కళ్ళజోడు ఇంకేంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఉన్నాడు స్వామిజీ కళ్ళజోడు అంటే నేను మా నాన్న కళ్ళజోడు అడుగుతాడు కనుక రోజు జ్ఞాపకం పెట్టుకుంటా కళ్ళజోడు ఎందుకు అనవసరం జ్ఞానం నీకు అర్థమైందంటే చాలు కనుక జ్ఞాపకం పెట్టుకోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం కానీ అర్థం చేసుకోవాలి అనుకుంటే కొన్ని జ్ఞాపకం పెట్టుకోక తప్పదు మీకు తెలుసు మీరు ఎప్పుడైతే ఇక్కడ చూసారో ఏదో స్వామిజీ మెలిగి పెడతాడు ఇక్కడ ఇక్కడ అర్థమైందే కనుక జ్ఞాపకం పెట్టుకోవడం కానీ అర్థం చేసుకోవడం ముఖ్యం కానీ అర్థం చేసుకోవాలంటే కొన్ని మన జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి జీవితంలో నేను స్వామీజీ దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా ఒక శ్లోకం చెప్పిన రాదు ఏమి అలా వినేస్తూ ఉంటాను లోపల జీర్ణమైపోతా ఉంటుంది అంతేగాని వద్దు రాని కొద్దిగా బయటికి రాని అర్థమవుతా ఉందే కనుక జ్ఞాపకం కూడా ప్రధానమైనటువంటి విషయం ఈ అర్థం చేసుకోవడం జ్ఞాపకం ఈ రెండు కూడాను బృహస్పతి మీదనే ఆధారపడి ఉంది శమ్న ఇంద్రో బృహస్పతి మళ్ళీ ఒకదానికి ఒకదాని కనెక్షన్ బుద్ధి జ్ఞాపకం పెట్టుకోవాలనుకోండి దాన్ని ఏమంటాం మనం బుద్ధి బలం అంటాం వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు అక్కడ ఎవరు బుద్ధికి బృహస్పతి బలానికి ఇంద్ర అందుకని ఇద్దరిని పక్కన పెట్టాడు చూడండి ఏం చిన్నోళ్ళు కాదు మన ఋషులు నీరు వాళ్ళని ఒక చట్టంలో బిగించినట్టే శమ్న ఇంద్రో బృహస్పతి వాళ్ళిద్దరిని పక్కన పెట్టాడు ఎవరిని సన్నో <laughs> మిత్రం వరుణ అర్థమవుతుంది రాత్రి పగలు ప్రాణం అపానం అందుకని అక్కడ పెట్టాడు ఇక్కడ బుద్ధి బలం బుద్ధి బలం రెండు ఉండాలి చెన్న ఇంద్రో బృహస్పతి విష్ణు రుక్రమ నెక్స్ట్ నహ అస్మాకం రురుక్రమ విష్ణు చూడండి రురుక్రమ విష్ణు ఉరుక్రమ అదేడా విష్ణు రురుక్రమ శం నహ విష్ణు ఉరుక్రమ అది విష్ణు ఉరుక్రమ విష్ణు రురుక్రమ ఉరుక్రమ విస్తీర్ణ క్రమ సింపుల్ అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు విష్ణు అంటే వ్యాపనశీలం తెలుసు కదా మీకు అదే ఉరుక్రమ ఒక పాదం చేతనే ప్రపంచాన్నంతా నింపినటువంటి వాడు ఈ ఉరుక్రమ శబ్దంలో మనకు ఆయన కూడాను ఎవరు వామనమూర్తి వామనమూర్తి పరమాత్మ కనుక ఒక్క పాదంతోనే ప్రపంచానంతా నింపాడు గనక పాదోశ విశ్వభూతాన్ని చూడండి ఒక్కదానికి ఒకదాని కనెక్షన్ అడిపోతే పురుషు సూక్తం భగవంతుని యొక్క పాదం ఆయన పాదంతోనే సమస్తాన్ని నింపేసి ఉన్నాడు సన్నో విష్ణు ఉరుక్రమ విస్తీర్ణ క్రమ అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు కనుక ఆయన పాదయోహో అభిమాన దేవత విష్ణు ఇది ఎక్కడో విన్నట్టుంది అబ్బా పర్వాలేదే దీంట్లో తత్వబోధ భలే భేష్ భేష్ ఓకే స్మార్ట్గా ఉండాలి సరేనా పాదయోహో అభిమాన దేవత కాబట్టి పాదానికి అభిమాన దేవత విష్ణుమూర్తి పాదంతోనే మనం ఈ ప్రపంచంలో నడిచేది ప్రపంచమంతా వ్యాపించి వ్యాపించుండేవాడ ఆయనే చూడండి కనెక్షన్ అది అందువల్ల పాదయోహో అభిమాన దేవత అధిష్టాన దేవత కనుక ఇక్కడ చన్నో విష్ణు గురుక్రమ ఒక పాదం చేతనే సంపూర్ణంగా ప్రపంచాన్ని నింపినటువంటి వాడు విస్తీర్ణ క్రమ విష్ణు నహ అస్మాకం సం సుఖకృతు భవతు స్వామిజీ ఇది ఎందుకు ఇక్కడ ఉపనిషత్ పాఠంలో ఇది ఎందుకు వచ్చింది తిమ్మెర్లు సార్ సరేనా ఒక్క స్వామీజీ తప్ప చిన్నప్పుడు అయితాం పైతాం అని చిన్నప్పుడు చిన్న పిల్లల్లో అయితాం పైతా ఉన్నాడు అట్లా ఇప్పుడు కొద్ది చూస్తూ ఉంటాను నేను ఐదు నిమిషాలు మాట్లాడేటప్పటికి ఇది ఎత్తుతారు పై మళ్ళీ ఇంకా ఐదు నిమిషాలకి ఎట్లా ఎత్తుతారు మళ్ళీ ఒక స్టైల్ ఇక్కడ నాయనో ఇదేంటి బాబాని ఒక్కోసారి నాకు ఇది ఎట్లా తెలుస్తుందంటే ముందుండి ఆయన ఇట్లా తెస్తాడు అప్పుడు ఈయన వెనక ఆయన ఎట్లా లాగుతుంటాడు అంటే తన్నాడు ఆయన అని అర్థం సరేనా ఇది మనకు బాగా తెలిసిపోతా ఉంటుంది స్టేజ్ మీద కూర్చున్న క్లియర్గా ఉంటుంది పైగా వచ్చి అడగతారు చూడండి మీరంతా అడగతలే స్వామీజీని స్వామీజీ మేము ఎన్ని కాళ్ళు మార్చి అటు ఇటు మార్చి కూర్చున్నా లేయాలంటే చాలా కష్టం ఉండదు పక్కన వాళ్ళు పట్టుకొని లేస్తాం వాళ్ళు పడిపోతారు కానీ మీరు బుడబుడ బుడబుడబోతాయి షన్నో విష్ణురు క్రమ అందువల్ల అయ్యా మేము ఎంతసేపు చెప్తాడో ఈయన ఇప్పుడు ఏదో మంచోడుగా ఉన్నాడు ఈసారి పద్ధతిగా మమ్మల్ని టైం ప్రకారం వదిలేస్తున్నాడు లేకపోతే ఎన్ని గంటలన్నా చెప్తాడు కానీ గురువు ఎంతసేపు చెప్తున్నా కూడాను హాయిగా కూర్చొని పద్మాసనం వేసుకొని వినగలిగేటట్టుగా ఇప్పుడు పద్మాసనం వేయగలిగినప్పుడేమో వేయం ఆర్థరైటిస్ వచ్చినప్పుడేమో వేయాలంటాం ఇది రెండూ కుదరదు ఎందుకంటే పద్మాసనం వేసే టైంలోనేమో గురువు దొరకలా బోధ చేయలేదు ఒకవేళ చేసినా కూడా అప్పుడు రుచించాలి అది సరేనా మనకు కావాలనుకునేటప్పటికి కాళ్ళు వంగవు చేతులు వంగవు ఏమీ వంగవు నడుములు వంగవు కళ్ళు కనపడవు చెవులు కనపడవు అందువల్ల కొందరు ఏమైనా ముందు కూర్చొని వినని నేను ఒక ఆయన నిన్న మొన్న ఆయన అంటాడు లేదు స్వామి ఏమని నేను బాక్స్ దగ్గర కూర్చో నేను అర్థం చేసుకున్నాను సౌండ్ ఇంజనీర్ అర్థమైందే ఈ ఈ భాషలన్నీ ఎటుంటాయో తెలీదు కనుక పాదానికి అధిష్టాన దేవత శన్నో విష్ణు ఉరుక్రమ అయ్యా నీ వల్ల మాకు సుఖం కలుగ్గాక మేము హాయిగా ప్రశాంతంగా కూర్చొని మధ్యలో ఈ కాళ్ళు నొప్పులు ఆ తిమ్మిర్లు ఈ బాధలు ఆ బాధలు లేకుండా హాయిగా కూర్చొని వినదముగాక శమ్నో విష్ణు ఉరుక్రమ నమో బ్రహ్మణే ప్రహ్వీభావం కరోమి ఆహాహా నమో బ్రహ్మణే నమస్తే తే హే బ్రహ్మణి నమః ప్రహ్వీభావం కరోమి ఇప్పుడేంటి ఇందరిలో ఉన్నది ఎవరు పరమాత్మే సూర్యుల్లో ఎవరు వరుణుల్లో ఎవరు అర్యముల్లో ఎవరు ఇంద్రుల్లో ఎవరు చెప్పండి విష్ణులో ఎవరు ఎవరు ఇదంతా కూడా బృహస్పతిలో ఎవరు కాబట్టి అందరిలో వెలిగేది తానే అన్ని బల్బుల్లో ఉండేది ఒకే విద్యుత్ శక్తి ఒక్కొక్క బల్బుకు ఒక్కొక్క విద్యుత్ శక్తి ఎట్లాగైతే లేదో అన్ని బల్బుల్లో ఉండేటువంటిది అదే విద్యుత్ శక్తి అన్ని బావుల్లో ఉండేటువంటిది అదే నీరు కాబట్టి అందరిలో శోభించేటువంటి దివ్యమైనటువంటి దీప్తి ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో అది పరమాత్మే గనక ప్రహ్వీభావం అంటే నేను వంగి నమస్కరిస్తూ ఉన్నా ప్రహ్వీభావం నమో బ్రహ్మణే అందరి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కరిస్తూ ఉన్నా ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అధిష్టాన దేవతలు ఒక్కొక్క అధిష్టాన దేవతను నమస్కరించుకుంటూ వచ్చాను <laughs> అంటే ఏంటి గేట్ దగ్గర ప్యూన్ దగ్గర నుంచి పోయినాను అందరి కృప కలగాలని అన్ని సీట్లు తిరుక్కున్నాను చివరికి ఆఫీసర్ దగ్గరకు వచ్చేసాను ఇక్కడ ఫైల్ <laughs> నామో బ్రహ్మణే అది సరే ప్రహ్వీభావం అంటారు దీన్ని అంటే వంగి నమస్కరించడం పరమాత్మకి ఓకే నమో బ్రహ్మణే నమస్తే వాయో హే వాయో నమస్కరోమి నమస్తే వాయో హే వాయో నమస్కరోమి హే వాయుదేవా నీకు నమస్కారం ఇది చూడండి మళ్ళీ ఎందుకని త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వండర్ఫుల్ థింగ్ నమో బ్రహ్మణి నమస్తే వాయో హే వాయుదేవా నమస్తే నమస్కరోమి అహం నీకు నమస్కరిస్తూ ఉన్నా దేనికి తెలుసా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి నీవు ప్రత్యక్షంగా భగవంతుడివి ప్రత్యక్షంగా ఇది ఇంపార్టెంట్ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఎందుకని ఎందుకని పంచభూతాల్లో వాయువు ఒకటి కదా పృథివప్ తేజో వాయువు ఆకాశాలు కదా వాయువే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మం ఏంటి మిగతా ఉన్నప్పుడు నమస్తే వాయు అయ్యా అగ్నికి నమస్కారం అనకుండా భూమికి నమస్కారం అనకుండా గాలికి నమస్కారం అనకుండా మన జలానికి నమస్కారం అనకుండా ఆకాశానికి నమస్కారం అనకుండా నమస్తే వాయో అని ఎందుకన్నావు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి హేతు హేతు కారణం ఇది తస్మాత్ కారణాత్ ఇదిగో ఇది కారణం ఏంటో తెలుసా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వు ప్రత్యక్షంగా భగవంతుడు నాకు కారణం ఏంటి హే వాయుదేవా అగ్నిని అర్చించవచ్చు కానీ అగ్నికి రూపం ఉంది నేను కళ్ళు తెరిచి చూడాలి జలాన్ని అర్చించవచ్చు గంగే తవ దర్శనాన్ ముక్తి అంటున్నాను పోయి గంగాదేవిని చూచి నో జలానికి రూపం ఉంది కనుక జలాన్ని నేను చూడాలి దర్శించాలి పృథివీ ఇదిగో భూమి రూపం ఉంది కనుక పృథివిని దర్శించి పృథ్వీ మాతని నేను దర్శించి భూమాతని నమస్కరించాలి ఆకాశం ఉంది నేను ఫీల్ కాలేను <laughs> ఎందుకని భూమినైనా పట్టుకోగలను అగ్నిని చూడగలను జలాన్ని స్పృశించగలను తాగగలను కానీ ఆకాశాన్ని ఏం చేయలేను అందువల్ల నా ఫీలింగ్లోకి రావడం లేదు నాకు అందడం లేదు స్పృశించలేకపోతున్నా కాబట్టి వీళ్ళ నలుగురిని చూచినప్పుడు నువ్వు బ్రహ్మం ప్రత్యక్షంగా నాకు ఎందువల్లయ్యా సన్నికృష్ట నంబర్ వన్ చూడండి అవన్నీ అయితే ఇప్పుడు అగ్నిని జలాన్ని భూమిని నేను ఉపాసించాలి అంటే నేను కళ్ళు తెరిచి దర్శించాలి నీ కోసం అయితే కళ్ళు తెరియ తెరవాల్సిన అవసరమే లేదు వండ నీ కోసం కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు ఎందుకని సన్నికృష్ట నేను పీలుస్తూ ఉన్నాను కదయ్యా గాలి పిలుస్తున్నాను కదా అవ్యవహితం వ్యవహితం అవ్యవహితం ఇంతకన్నా సమీపంగా ఎవరున్నారు నాకు అగ్ని నాకు సమీపంగా ఉందే జలం నాకు సమీపంగా ఇట్లా చూచినప్పుడు సమీపంగా ఉండడమే కాదు సమీపంగా ఉన్నట్లు తెలియడం కాబట్టి నేను గాలి పీలుస్తూ ఉన్నా సన్నికృష్టం సమీపంగా ఉన్నావు సరేనా త్వగింద్రియేణ ప్రత్యక్షం త్వగింద్రియేణ ప్రత్యక్షం నాకు చర్మం ఉంది ఇదిగో కళ్ళు మూసుకొని ఉంటే కూడాను కళ్ళు తెరిస్తే గానీ అగ్ని కనిపించదు కళ్ళు తెరిస్తే గానీ జలం కనిపించదు కళ్ళు తెరిస్తే గానీ భూమి కనిపించదు నేను కళ్ళు మూసుకొని ఉంటే కూడాను సన్నికృష్టం నేను తీసుకుంటున్నాను గనక గాలి ఉశ్వాస నిశ్వాస తీసుకుంటూ ఉన్నాను గనక ప్రత్యక్షంగా ఉన్నావయ్యా నువ్వు సరేనా నేను అలా కూర్చొని ఉంటే ఇదిగో గాలి వీస్తూ ఉంటే చల్లగా త్వగింద్రియేణ ప్రత్యక్షం నా చర్మం మీద హాయిగా చల్లగా గాలి వీస్తూ ఉంటే నువ్వు ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది త్వగింద్రియేణ ప్రత్యక్షం కాబట్టి పంచభూతాలు అన్నీ ఒకటే అయినా నిన్నెందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వు ప్రత్యక్షంగా నాకు అర్థమవుతూ ఉన్నావు టచ్లో ఉండవు నువ్వు ఇంకా కూడా చెప్తున్నా హే భగవాన్ చూపు లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకచ్చు స్పర్శ లేకపోతే బ్రతకచ్చు రుచులు లేకపోతే బ్రతకచ్చు శబ్దాలు లేకపోతే బ్రతకచ్చు ప్రాణం లేకపోతే బ్రతికే అవకాశం లేదు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి